మీరాజ్ఞ ఇచ్చి ఉంటిరి నేరుపుతో బయలు నెరుక నెరింగించిపైన్ పేరణదు ఎరుకనని ఇట్లా రీతిన ఎరుక పరచుమయ్యా మృకేను అనుమానము చేయకీయడను సారెగు మీ పాదజలజాయుగ్మము నా హృత్సారసమున నిలిపి సల్పూచు పూజనోయ్యా మృకేను అనుమానము చేయకియడను